చాలా ట్రెడిషనల్గా వస్తున్న ఒక పాట చెప్పుకుంటున్నాం అది ఇక్ష్వాకు కుల తిలక ఇది కాంభోజ్ రాగంలో మిశ్రజాప తాళంలో ఉంది అది చెప్పుకుందాం ఇక్ష్వాకు కుల తిలక ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవు ఇకనైనా పలుకవు रामचन्द्र रामचन्द्र नन्नु रक्षिम्पकुननु నన్ను రక్షింపకున్నను రక్షగులెవరింక రక్షగులెవరియ రామచంద్ర రామచంద్ర ఇక్ష్వాకుల తిలక ఇక్ష్వాకుల తిలక ఇకనైనా రామచంద్ర రామచంద్ర నన్ను రక్షింపకునను నన్ను రక్షింపకునను రక్షకులెవరయ్యా రక్షకులెవరయ్యా రామచంద్ర రామచంద్ర ఒకసారి వాడండి ఇక్ష్వాగూగుల తిలక ఇకనైన బరుగవు రామచంద్ర నన్ను రక్షను రక్షకులెవరయ్య రామచంద్ర ఇక్ష్వా కుంకుల తిలకాయికనైన పలుకం ఇక్ష్వాగుకుల తిలకాయికనైన పలుకం రామచంద్ర రామచంద్ర నన్ను రక్షింపకున్నాను నన్ను రక్షింపకులను రక్షగులెవరింక రక్షగులెవరింక రామచంద్ర రామచంద్ర భరతునకు చేయిస్తి భరతునకు చేయిస్తి పచ్చల పథకము పక్షాల పథకము రామచంద్ర రామచంద్ర ఆ పథకానికి పట్టే ఆ పథకానికి పట్టే పదివేల వరహలు పదివేల వరహాలు రామచంద్ర రామచంద్ర భరతునకు చేయిస్తే భరతునకు చేయిస్తే పచ్చల పదకము పచ్చల పదకము రామచంద్ర రామచంద్ర ఆ పథకానికి బట్టే ఆ పథకానికి పట్టే పదివేల వరగాలు పదివేల వరగాలు రామచంద్ర రామచంద్ర చుట్టూ ప్రకారములు చుట్టూ ప్రకారములు సంపూతో గటిస్తి సంపూతో గటిస్తి రామచంద్ర రామచంద్ర ఆ ప్రాకారానికి బట్టే ప్రాకారానికి బట్టే పదివేల వరగాలు పదివేల వరగాలు రామచంద్ర రామచంద్ర లక్ష్మణునకు జయిస్తే లక్ష్మణునకు చేయిస్తే ముత్యాల పదకం ముత్యాల పదకము రామచంద్ర రామచంద్ర ఆ పథకానికి పట్టే పతకానికి బట్టే పదివేల వరగలు పదివేల వరగాలు రామచంద్ర రామచంద్ర లక్ష్మణునకు చేయిస్తి లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పదకము ముత్యాల పదకము రామచంద్ర రామచంద్ర ఆ పతకానికి పట్టే పథకానికి బటే పదివేల వరహాలు పదివేల వరహాలు రామచంద్ర రామచంద్ర మాకు చీ సీతమ్మకు చేయిస్తే చింతకు పథకము చింతకు పథకము రామచంద్ర రామచంద్ర పథకానికి పట్టే పతకానికి బటే పదివేల వరహాలు పదివేల వరహాలు రామచంద్ర రామచంద్ర శీతం సీతమ్మకు చేయిస్తే సీతమ్మకు చేయిస్తే చింతకు పథకము రామచంద్ర రామచంద్ర ఆ పథకానికి పట్టే పథకానికి బట్టే పదివేల వరహలు పదివేల వరహలు రామచంద్ర రామచంద్ర కలికి రాయి నీకు కలిగేదు రాయి నీకు పొలుపు గజేస్తి రామచంద్ర రామచంద్ర నీవు కొలుకు చూ తిరిగేవు నీవు గులుకు చూదిరిగేవు ఎవర బసుమని ఎవర బసుమని రామచంద్ర రామచంద్ర కలికి తురాయి నీకు కలికి నీకు పొలుపుగా చేయిస్తి రామచంద్ర రామచంద్ర నీవు కొడుకు తిరిగేవు ఎవర బసుమని ఎవర బసుమని రామచంద్ర రామచంద్ర అబ్బా తిట్టి తినని అబ్బా తిట్టి తినని ಆಯಾಸಪಡವದು ಆಯಾಸಪಡವದು ರಾಮಚಂದ್ರ ರಾಮಚಂದ್ರ ಈ ದಬ್ಬಾಲ ಕೋರ್ವಕ ಈ ದಬ್ಬಾಲ ಕೋರ್ವಕ ಹಬ್ಬ ತಿಂಟಿ ತಿನಾನಿ അബദിട്ടിതിനീ ആയാസപ്പെടുവതു ആയാസപ്പെടുവതു രാമചന്ദ്ര രാമചന്ദ്ര ഈദ ബാലകൂർവക ഈദ ബാലകൂർവക دبال قربك دبال قربك دبال قربك دبال قربك أبا திட்டிதினையா அப்பா திட்டிதினையா دبال قرك அப்பாத்திட்டிதினைய ராமச்சந்திர அம்மா திட்டிதின